విత్తే చెట్టై పుట్టును విత్తే విత్తనము రీతి వెలయును తరపై విత్తుకు చెట్టుకు వేరే విత్తనము కాటున్నాదనీనా వినగూడదోయి తనకు తాకును వినవోయి విత్తు చెట్టుల రెంటి విధమీ భూమెరుగానట్లు తా బయలెరు సత్తు చిత్తూల రెండ్ని వినకూడదోయి తనకు తా ఉట్టును వినవో